నీవొక్కడవే నాకు చాలు నిరజాక్ష నారాయణ నీవే నాకు గతి అని తెలిసితి ఎక్కొని తరము వృధా వృధా మీ నామోచ్చారణమే మెరసిన దుఃఖ నివారణము మీ నామోచ్చారణమే మెలగు శుభకరము శాస్త్రములు నవపురాణేతిహాసములు మీ నామములోనే ఉన్నవి మిగిలినవిన్నియు వృధా వృధా నీ పాదమూలము నింగియో భువియో రసాతలము నీ పాదమూలము నిఖిల జీవ పరిణామములు దీపించిన చరాచరంబులు దివ్యులు మునులును సర్వమును నీ పాదములమే మరినెరి ఇతరంబులు వృధా వృధా దేవమీ తిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము దేవమీ తిరుమేనుత్పత్తి స్థితి లయములకును ఆకరము శ్రీ వెంకటపతి నా భావము చిత్తము నీకే సమర్పణ దేవ మీ శరణము చొచ్చితి దిక్కులన్నీయును వృధా వృధా